ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఎందుకు బళ్ళు తీసుకొచ్చారు ఇది తిరుపతి లడ్డు ప్రసాదం రెస్టారెంట్ వెళ్ళారండి ఒకసారి ఈ తిరుపతి లడ్డు ప్రసాదం నేనేం చేస్తాను మీరు ఐ అప్రిషియేట్ ఇట్ మీ ప్రేమకు నేను అంతయు కృతజ్ఞుడను ఇది మీరే వినియోగించండి నేను తీసుకున్నాననే భావన చేయండి మీరు రెండు కేజీల ప్రసాదం నేను ఏం చేస్తాను ఇక్కడ పెడితే అందరూ తీసుకుంటారు ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఇది ప్రాక్టికల్ చేకొడుకులకు మళ్ళీ వ్యవస్థ ఉండాలి కదా ఓం శృతి స్మృతి ప్రాణానామాలయం కరుణాలయం భగవత్పాదశంకరం లోకశంకరం ముక్తిస్తు బ్రహ్మతత్వ జ్ఞానాదేవ నాన్యథా స్వప్రబోధం వినానైవ స్వస్వప్నో హీయతే యథా మీరు క్లాస్కి వచ్చారు వెల్కమ్ అండి వెల్కమ్ మీరు ఇచ్చిన ప్రసాదం ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మీ చేతిలో పెట్టారు అన్యథా భావించకూడదు ఎందుకంటే ఏం చేయాలో తెలియక ఇంకర్తవ్యత విమూఢడనై మళ్ళీ మీకు అప్పచెప్పాను అనమాట మీరే ఏదో చేయండి అది తర్వాత ఐఎమ్ ఫీలింగ్ అండ్ హ్యాపీ అదే అలా చేసుకుండవలసింది కాదే అని మొదలండి ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నది కదా సద్వినియోగం అవుతుంది చాలా మంచిది అందులో తిరుపతి ప్రసాదం అదే విలువైనది లడ్డు వెరీ నైస్ అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్నోయమఖిలం జగత్ రూపేణ చేతనాచేతనాత్మకం ఆ రెండు శ్లోకాలు పారాయణ ప్రాయశ్చిత్త పారాయణ అక్కడికి ఆ ప్రాయశ్చిత్తం పూర్తయింది ఓకే ఇప్పుడు పాఠం ప్రారంభం ఆనందమయ విజ్ఞానమయం ఈశ్వరజీవకవి మాయయా కల్పితావేతం ఆభ్యాం సర్వం ప్రకల్పితం పదచ్ఛేదం ఆనందమయ విజ్ఞానమయౌ ఈశ్వర జీవకౌ మాయయా కల్పితం ఏకౌ సర్వం ప్రకల్పితం ఈశ్వర జీవకౌ అని ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా ఈశ్వర జీవవు అనే అంటారు నిజానికి ఈశ్వర జీవం అని కూడా అనరు అభ్యరిహితం అభ్యరిహితం పూర్వం పూర్వం అలా అనొచ్చు జీవేశ్వరవు అని అంటారు ఆయన సమస్య ఏమిటంటే ఛందస్సు విద్యావేంద్ర సమస్య ఏమిటంటే జీవేశ్వరం అది సహజంగా అనే మాట అలాగే అన్నట్లయితే అది శ్లోకంలో పెట్టుకోదు ఈశ్వర దీవం అభివృద్ధి కాలేదు స్వార్థే అప్రచయం చేసి అంటే ఏది అర్థంలో మార్పు లేకుండానే కా యాడ్ చేయవచ్చు అలా యాడ్ చేసి దాన్ని ఈశ్వర దీవకం అని చేసి అప్పుడు అది ఫిట్ అయింది ఈ కప్ ప్రత్యయం రెండు రకాలు ప్రత్యయం కప్ అనే ప్రత్యయం కప్ ప్రకారం ఇబ్బంది కప్ సో ఆ ప్రత్యయావధి అనే అదొక అవధి కూడా ఉంది ఏ చిత్తం అనే సూత్రం దగ్గర బసౌద్యం చెప్పేప్పుడు కప్రత్యయం వరకు ఉన్న ప్రత్యయ అజాది ప్రత్యయములు పరముగా ఉండగా అంగములకు బసవంతం వచ్చును అని ఉంది అది ఆ కప్ప ఆ కప్పే ఇది ఓకే సో ఆ కప్రత్యేకు రెండు అర్థాల్లో వస్తుంది ఒకటి స్వార్థే కప్ రెండు కుత్సితార్థే కప్ శరీరకం అంటే కుత్సితం శరీరం అంటే ఈ దిక్కుమాలిన శరీరము అని అర్థం శరీరకం కుత్సితార్థంలో వస్తుంది జీవక అంటే దిక్కుమాలిన జీవుడు అని కాదు అర్థం పాసిబుల్ అర్థం కాదు స్వార్థే కప్రత్యయ ఎందుకంటే ఈశ్వరుణ్ణి జీవుణ్ణి ఐక్యం చెప్తున్నారు ఐక్యం చెప్పేప్పుడు దిక్కుమాలిన జీవుడు అనకూడదు ఈ ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందో చెప్పుకుంటారా ఆ పాఠాన్ని శ్లోకంలో చెప్పాలి అని ఆ పట్టుదల వల్ల పంచదశని శ్లోక రూపంగా చెప్పాలి గద్యలో రాయొచ్చు కదా కాదు శ్లోక రూపంగా ఉండాలి దీనికి దీనికి వాల్యూ శ్లోక రూపంగా చెప్పడంలో ఓ శ్లోకం ఉన్నది పాఠం చెప్పడానికి పరిచ్ఛేదం చేయడానికి అన్నింటికీ కూడా శ్లోక రూపంగా ఉండడానికి మనం అలవాటు పడి ఉంటాం అందుకోసం అయితే కొంతమంది కవులు ఏమన్నారంటే ఎందుకండి పద్యం తెలుగులో పద్యంలో ఎందుకు చెప్పడం వచనంలో చెప్పచ్చు కదా అని ఆ రకమైన రెవల్యూషన్ ఒక విప్లవాత్మకమైన ధోరణి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రకటించారు గురువు రామ్మూర్తి పంతులు గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీళ్ళు ఏమన్నారంటే ఈ పద్యంలో చెప్పడం అనేది ఈ కృత్రిమ పద్ధతి ఆ కృత్రిమత్వం చూడండి ఆర్టిఫిషియల్ జీవేశ్వరం మీరు గద్యలో చెప్తే జీవేశ్వరం అని అంటారు అది శ్లోకంలో చెప్పాల్సి వచ్చేప్పటికీ దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి విడిచి తప్రచయాన్ని చేర్చి ఈశ్వర జీవతం అనాల్సి వచ్చింది why this artificial method why not free scrolls అని వాళ్ళు విప్లవాన్ని తీసుకొచ్చారు బికాజ్ విమర్శిస్తారు ఒకప్పుడు పద్యాలు బాగా కట్టేవారు ఆ తర్వాత తర్వాత పద్యాలు కట్టడం మానేశారు సంస్కృత సాహిత్యంలో మీకు వేదాంత సాహిత్యంలో ఈ సమస్య మీకు దశలో కొంతవరకు కనుకుంది తర్వాత సురేశ్వరాచార్యులు వ్రాసిన వార్తికములన్నింటిలో కూడా ఈ సమస్య కనపడుతుంది ఆయన వార్తికాన్ని గద్యరూపంగా రాసి ఉంటే విద్యార్థులకు మరింత బాగా ఉపయోగపడేదా అని అనిపిస్తుంది ఇవన్నీ కూడా కొంత విమర్శనాత్మకమైన ధోరణి నుంచి వచ్చిన భావములు ప్రాచీన పండితులు ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఏమీ చేయరు ప్రాచీన పండితులు అసలు ఆలోచన చెయ్యరు అనులోచనమే తప్ప ఆలోచన అనేది ఉండదు వాళ్ళు ఏమీ ఆలోచించరు అనులోచనమే చేస్తూ ఉంటారు ఆయన పద్యంలో చెప్పాడు కాబట్టి పద్యంలోనే చదువుకోవడం ఇదంతా కూడా డైగ్రెస్ అయి ఏమో నాలుగు మాటలు మీరు ఉన్నాను సుపవిచ్ఛరు మాయయా కల్పితౌ ఏతౌ ఆభ్యాం సర్వం కల్పితం ఈ ఫ్యాన్ల గోళ కొంత తగ్గాల్సి ఉంటుంది తగ్గుతుంది ఏం పర్వాలేదు ఆనందమయ విజ్ఞానమయవు ఆనందమయుడు విజ్ఞానమయుడు అనే ఇద్దరు ఈశ్వర జీవకం ఈశ్వరుడు జీవుడు అనే ఇద్దరు ఆ రెండింటికి రెస్పెక్టివ్లీ యథాశంశయం చెప్పాడు ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఏతౌ ఈ ఇద్దరు ఇద్దరు రెండు ఎవరి ఇద్దరు ఏతౌ ఈ ఇద్దరు అనగా ఆనందమయుడము ఈశ్వరుడు విజ్ఞానమయుడము దేవుడు అనే ఇద్దరు మాయయా అజ్ఞానముచే కల్పితవు కల్పించబడినవారు తాభ్యాన్ వారిద్దరిచే సర్వం సకల జగత్తు ప్రకల్పితం కల్పించబడింది కానీ మీరు సినిమాకి వెళ్ళారనుకోండి ఈ సినిమా దృష్టాంతమే ఉంటుంది ఈ పాఠం ఇలాగే ఉంటుంది ఇంకోలా ఉండదు సినిమా దృష్టాంతం మాయా జీవుడు సంసారం జగత్తు ఇదంతా కల్పితం నిత్య నిద్రమో ఒకటే సత్యం మీరు మూడేళ్లు పాఠం చెప్పినా అదే ఉంటుంది ఇప్పుడు వేరే మీరు దానికి అలవాటు పడి ఉన్నవారే నేను మీకు పదే పదే చెప్పనక్కర్లేదు అయినా అప్పుడప్పుడు హెచ్చరిక చేయటం అలవాటు హెచ్చరిక చేసి బీ ప్రిపేర్డ్ అని కొంత బోధించారు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి ఒక దృష్టితో చూస్తే మొత్తం సినిమా ప్రపంచం అదో ప్రపంచం సినిమా అంటే అదో ప్రపంచం ఇప్పుడు దీపాలు ఆర్పేసి మొదలు పెడతాడు ప్రాజెక్షన్ అక్కడ తెర మీద దృశ్యాలు మొదలవుతాయి అప్పుడు ఆ ప్రపంచం మొదలవుతుంది ఆ సినిమా ప్రపంచం ఆరంభమైపోతుంది అది ఎలా ఆరంభమైపోతుందంటే మనం దానిలో విలీనమైపోతుంది అంటే ఎలాగా ఇప్పుడు సినిమా ప్రపంచం ఎలా ఆరంభమవుతుంది సడన్ గా సముద్రము ఒక షిప్ ఆ షిప్ లో జనం అందరూ ప్రవేశిస్తూ ఎక్కుతూ టిక్కెట్లు ఎక్కుతూ ఉంటారు అది ప్రపంచం ఆ ప్రపంచంలో మీరు ఒకరైపోతారు ఇక్కడ మామూలుగా చికెన్పల్లిలోనో లేకపోతే సీతాఫలపల్లిలోనో ఒక హాల్లో డొక్కు హాల్లో కూర్చుని ఉన్నారు అనేదంతా పోతుంది పోయి ఆ సముద్రము షిప్ దాంట్లో ఇంకా తగ్గించాలి కట్టేయండి పుట ఇప్పుడు బెటర్ అది ఎంత బాగుందో చూడండి హాయిగా కొంచెం ఒక్క పోస్తే పోస్తుంది కానీ సౌండ్ సమస్య లేదు కదా ఆ ప్రపంచంలో మునిగిపోతారు ఇంకా ఆ ప్రపంచం తప్ప వేరే ప్రపంచం ఏమి ఉండదు ఆ ప్రపంచము మీకు అంత గట్టిగా అబ్జార్బింగ్ గా అంటే మనల్ని పూర్తిగా లగ్నమయ్యేట్లా చేస్తుంది సంలగ్నమయ్యేట్లా చేస్తుంది ఆ ప్రపంచము అది యథార్థమా కాదు మరి అక్కడ వాస్తవమేది వస్తువు అక్కడ ఉన్న వస్తువు ఏమిటి ప్రకాశం అది ఒక దృష్టి రెండవ దృష్టి ఏమిటో తెలుసునండి ప్రకాశం కూడా కాదు అక్కడ వస్తువు ద్రష్ట చూచే చూచేవాడే సత్యము ఇంకా వేరే ఏమీ లేదక్కడ ప్రకాశము కూడా చూచేవాడు చూడబట్టి ఉన్నది లేకపోతే ప్రకాశం కూడా కలుపుతుంది చూసేవాడి యొక్క చైతన్యమే అక్కడ ఉన్నది ఆ చైతన్యము నుండే చోటు చూచేవాడు చూడబడే ప్రపంచము అని కల్పించబడుతుంది అలాగే ఉన్నది ఆ చైతన్యం మాత్రమే శుద్ధ చైతన్యం మాత్రమే గలదు శుద్ధ చిత్ అది మాత్రమే గలదు సైంటిస్టులు కూడా ఇలా ఆలోచిస్తారు ఈ ధోరణిలో ఆలోచిస్తారు సైంటిస్టు చుట్టూ జగత్తులు చూసి ఇది మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచము ఈ భౌతిక ప్రపంచము ఎలా ఆవిర్భవించి ఉంటుంది అని ఆలోచించి ఆ కారణము ఇది కార్యము ప్రపంచము కార్యం కారణము అది మ్యాటర్ కానక్కర్లా అది సాలిడ్ జగత్తు సాలిడ్ గా ఉంది చూడండి కారణము సాలిడ్ కానక్కర్లా లిక్విడ్ అవ్వచ్చు ఎందుకంటే సాలిడ్ అంతా లిక్విడ్ నుంచే వస్తుంది లిక్విడ్ కూల్ అయితే వేడిగా ఉన్న లిక్విడ్ కూల్ అయితే సాలిడ్ వస్తుంది లిక్విడ్ అవ్వచ్చు లిక్విడ్ కానక్కర్లా గ్యాస్టియస్ అవ్వచ్చు గ్యాస్ కావచ్చు ఎందుకంటే గ్యాస్ కూల్ అయితే లిక్విడ్ వస్తుంది గ్యాస్ కానక్కర్లా ఎనర్జీ అవ్వచ్చు ఎనర్జీ కండెన్స్ అయితే గ్యాసెస్ గ్యాసియస్ మాస్ వస్తుంది అంచేత ఈ సృష్టి అంతా కూడా అంతా కూడా ఎనర్జీ నుంచి వచ్చింది అని వాళ్ళు అలా భావన చేశారు అయితే వాళ్ళు అలా భావన చేస్తూ ఉండగానే వాళ్ళు అక్కడ ఒక రైడర్ ఒకటి పెట్టారు ఈ ఎనర్జీ కూడా ఇదేదో గుడ్డివాడి చేతి రాయిలాగా రాలేదు ఎందుకంటే వచ్చినది సృష్టి ఇది సృష్టిది అంటే కేయాస్ కాదు ఇది కాస్మాస్ చాలా ఆర్గనైజ్డ్గా వచ్చింది సృష్టి ఇటువంటి చేతి రాయిలాగా వచ్చినట్లయితే ఇంత ఆర్గనైజ్డ్గా ఉండడానికి వీల్లేదు దీంట్లో కేయాస్ ఉంది కొంత కానీ ఆ కేయాస్ కూడా కాస్మాస్ యొక్క లాస్కి అధీనమే ఉన్నది కాబట్టి ఆ ఎనర్జీ నుంచి జగత్తు వచ్చింది అని చెప్పినప్పుడు ఆ ఎనర్జీలో కొన్ని తెలివితేటలు ఉన్నాయి వెరీ ఇది seems to be like conscious energy friend oil అనే ఒక ఒక కాస్మాలజిస్ట్ ఏమన్నాడంటే ఎనర్జీ నుంచి జగత్తు వచ్చింది వాస్తవం కానీ ఎనర్జీలో ఎరాసర్ రూల్స్ ఇన్ బిల్ట్ అంటే ఆ జగత్కారణమైన శక్తి ఎందు కొన్ని నియమములు అంతర్గతమై ఉన్నది అంటే అర్థమైందండి నియమములు అంటే అది చైతన్యమైంది జడమైన ఎనర్జీలో నియమములు ఎక్కడి నుంచి వస్తాయి ఆ జడమైన ఎనర్జీని కమాండ్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని ఆ చైతన్యం వల్ల మాట అనకపోయినా అంగీకరించినట్లే అయ్యేది જેતને આયન માપ દેખતો જતો એટલે ઇન્ટેલિજન્સ ઇનવર્સ સારે પ્રશુમનો હશે હવે તો ઓકે ઇન્ટેલિજન્સ ઇન્ટેલેક્ટ કોન્સે ઇન્ટેલિજન્સ સુર્નબી આ એનર્જી નું મોલ અંક હવે જો જથ્થો એનર્જી નું કુટ્યું માપતા આવું આ ઇન્ટેલિજન્સની કુટ્યું ઇન્ટેલિજન્સની એનર્જી એનર્જી નું મેટા ગેસ లిక్విడ్ సాలిడ్ ఆ విధంగా ఈ జగత్తు పుట్టింది అని మన వేదాంతులు అలా చెప్పారు ఆ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తే సైంటిస్ట్ అవుతాడు ఆ ఎనర్జీకి మూలంలో ఉండే ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తే వాడు వేదాంతం అవుతాడు అంతే తేడా అంచేతనే వేదాంతులు వీళ్ళు రిలీజియస్ పీపుల్ కాదు వీళ్ళు రిలీజియనిస్టులు కాదు అంటే కచ్చాపచ్చ వేదాంతులు వాళ్ళు ఇది ఏది కాదు అది వేదాంతి కాదు ఇక్కడ ఏది విష్ణు కాదు ఏ ఎండగా కొండ గురువు పడతారు గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉంటారు దేవుడు కళ్యాణంలో రిలీజియనిస్ట్ అవుతాడు పంచదశ దగ్గర వేదాంతం అవుతాడు ఇటు ఉంటాడు అటు ఉంటాడు దీన్ని కలశము చేస్తాడు అలా కాదు నిఖార్స్ అయినవి నిఖార్స్ అనే మాట ఏమిటిది ఉదు ఉదు నిఖార్స్ విన్నారా ఎప్పుడైనా ఈ మాట నిఖాస్ నిఖాస్ అయిన వేదాంత ఎలా ఉంటాడో తెలిసిన ఇలాగ ఏళ్ళ ఎండగా గౌరవం పట్టడం నిఖాస్ అయిన వేదాంతి వెలిజేనిస్తుగా ఉండడు ఈ జపిలాసత వాడు ఆ ఇంటెలిజెన్స్ నుండి జగత్తు పుట్టినది ఆ ఇంటెలిజెన్స్ వన్న మెనీయా అంటే దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుస్తున్నాండి వన్ అని కానీ మెనీ అని కానీ తెలియాలంటే ఆ ఇంటెలిజెన్స్ లో తెలుస్తుంది తెలియబడేది వన్ కానీ మెనీ కానీ అవుతుంది తప్ప ఆ ఏకత్వాన్ని లేకపోతే అనేకత్వాన్ని ప్రకాశింపజేసేది it is beyond the count ఆ కౌంట్కి అతీతంగా ఉంటుంది అంచేత అది ఒకటి కాదు అనేకము కాదు అనేకమని అంటూ ఉంటారు వీళ్ళు అజ్ఞానులు అజ్ఞానం అంటే రెండు రకాలు రిలీజియస్ అజ్ఞానులే సంసారులు అజ్ఞానులు వాడు దేవాలయంలో కూర్చున్నాడు కాబట్టి వాడు జ్ఞానాన్ని మీరు ఏమనుకుంటున్నారు దేవాలయంలో కూర్చున్న వాళ్ళు కొట్లాడుకుంటున్నారు చూసారా ఎలా కొట్లాడుకుంటున్నారో ఒకళ్ళ మీద ఒకళ్ళు దిగి ఎత్తి పోసుకుంటూ కొట్లాడుకుంటున్నారు గమనించారా కాబట్టి దేవాలయంలో కూర్చున్నాడు కాబట్టి జ్ఞానేనే ఏమీ మీరు అనుకోద్దు ఇప్పుడు దేవాలయంలో పాతికేళ్లు కూర్చుని ఆ దేవాలయం వ్యవస్థ అంతా నడిపించి తర్వాత లాయర్ని పట్టుకుని కోర్టులో కేసు ఫైట్ చేసి ప్రయత్నంలో ఉన్నాడంటే దాని విలువ ఏమిటో మీకు అక్కడే బయటపడిందిగా కాబట్టి ఏక ఇదంతా అనేకత్వము అదే సత్యము అనే వాళ్ళు వాళ్ళు లో అలాగే ఉంటారు లో అలాగే ఉంటారు దానిని నిరాకరించుట కొరకై అద్వైతం అన్నాం తప్ప మనం ఒకటనేమి చెప్పట్లేదు అద్వైతం ఒకటంటం లేదు ఈ ద్వైతులు ఏం చేశారంటే అద్వైతం అనేది అది ఒక చెడు మాట రాంగ్ ఎక్స్ప్రెషన్ లాగా తయారు చేసి పెట్టాను ఇంకేతనే అప్పుడప్పుడు వీడు అంతా అద్వైతం అండి అంటారు అంటే అద్వైతం అంటే విరుద్ధము తలకిందులు అని అర్థం అలాంటి ఇలా అడిగేవారు నా చిన్నప్పుడు వీరిదంతా అద్వైతం అంప అని విసుక్కునేవారు మీరంతా అద్వైతంగా అది తిట్టివారు కూడా ఒకసారి ఎక్కడైందంటే వీరంతా అద్వైతంగా రా అంటాను ఒకటి ఓ విద్యార్థి అది కొంపల సుబ్రహ్మణ్యేష్ గారు విన్నారా ఏమో ఇలా నా దేశం అద్వైతం ఎలాంటి నువ్వు ఇలా మాట్లాడతావేంటి అద్వైతం అంటే ఏమిటనుకుంటున్నావు అదే చెడ్డది కాదు అలా అనకూడదు అద్వై వీటిదంతా అద్వైతం అని అనకూడదు వీటిదంతా వెళ్ళిపోకడా అనాలి అంతేగాని అద్వైతం అనకూడదు అసలు కరెక్ట్ చేశారు అప్పటి నుంచి నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా అలా వాడలేదు కాబట్టి అద్వైతము అంటే ఒకటని కాదు అర్థం ఏదైతే అనేకము కాదు అలాగని ఒకటి కూడా కాదు అసలు సంఖ్య అనగా గణనము లెక్కించుట దానికి అతీతమైనదో అటువంటి చైతన్యమునకు అద్వైతము లేదు అది ఇంటెలిజెన్స్ దాని నుంచి వచ్చింది జగత్తు అదే మూలమునందు ఉన్నది అది ఏ సత్య వస్తువు దాని నుండే జగత్తు ఆవిర్భవించినది జగత్తే కాదు సర్వం సర్వం అంటే ఈశ్వరుడు జీవుడు ఆ ఇద్దరూ కూడా ఆ చైతన్యం నుంచే వచ్చారు ఒకే చైతన్యంలో ఆనంద ఘనుడు ఆనంద స్వరూపుడు అనే ఉపాధి పెట్టే ఈశ్వరుడు అయ్యాడు విజ్ఞానమయుడు జ్ఞానం అంటే తెలుసుకోవటం బుద్ధిని ఉపయోగించి తెలుసుకుంటూ ఉండేవాడు అని అర్థం విజ్ఞానమయుడు అంటే ఇప్పుడు మనము విజ్ఞానమయుడము మీరు ఆర్థోపీడిక్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి మీరు ఏమిటి మీరు మీరు మయుడు అంతే కదండి లేకపోతే ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు వెళ్తారు ఎముకలమయుడు కదా ఆర్థోపీడిక్ హాస్పిటల్ వెళ్ళు అంటే మీరు ఏది భావన చేస్తే అది అవుతారన్నమాట మీరు రక్త పరీక్షకు వెళ్ళారనుకోండి అప్పుడు మీరు ఏమిటి మీరు రక్తమయుడు కార్డియాలజీకి వెళ్ళారనుకోండి మీరు గుండె మరియు అదన్నీ కూడా అజ్ఞాన కల్పితములు మీ స్వరూపం అవేమీ కాదు ఆయా సందర్భాల్లో అలా అనిపించినా అవేమీ కాదు మీరు మీ స్వరూపం ఏమిటో తెలుసిన విజ్ఞానం శంకరులు దీన్ని బాగా పాయింట్అవుట్ చేశారు జీవుడు అనేవాడు begin to begin to end బ్రహ్మస్వరూపం మీరు విజ్ఞానమయుడి దగ్గరే మీరు బిగిన్ కాకపోతే ఇంకా మీరు బ్రహ్మస్వరూపుడి దగ్గర ఎప్పుడు చేరుతారు ఎక్కలేనమ్మా స్వర్గానికి ఏమేగుతుంది మీ స్వరూపము విజ్ఞానమయత్వము మీరు విజ్ఞానమయుడు మీ సిగ్నో సెల్ఫ్ లైక్ దాట్ మనుషులు తమని తాము అలా తెలుసుకోరు ఎలా తెలుసుకుంటారు నేను కుటుంబీకుడను భార్యా పిల్లల వాడిని అనుకుంటాను నేను విజ్ఞానమయుడులో అని అనుకుంటాడా నేను విజ్ఞానమయుడులో అనుకుంటే వాడు అప్పటికప్పుడు స్టాప్స్ ఎందుకంటే కుటుంబము భార్య పిల్లలు అందరూ ఆ విజ్ఞానంలో ప్రకాశిస్తూ ఉంటారు వాడి స్వరూపం విజ్ఞానం నేను విజ్ఞానమయుడు అని ఎవడో అనుకోడు నేను రిటైర్ అయిపోయాను ఏదో కాలక్షేపం చేస్తున్నాను అనుకుంటాను అంతే తప్ప నేను విజ్ఞానమయుడను అని అనుకోడు ఎవడైతే నేను విజ్ఞానమయుడను అనుకుంటాడో ఆ విధంగా తనను తాను తెలుసుకుంటారో వాడు మోక్షానికి ఎంతో దూరంలో లేడు కాబట్టి వేదాంతంలో జీవుణ్ణి విజ్ఞానముడు అని చెప్తారు అంతేగాని చావు పుట్టుకల వాడు అని చెప్పరు జీవుడు అంటే పుట్టి గిట్టేవాడు అని చెప్పరు అది కర్మకాండలో అలా చెప్తారు కర్మకాండలోకి వెళ్ళేదంటే వీడు పుట్టాడు వీడు పుట్టాడు పుట్టినప్పుడు కర్మ గిట్టినప్పుడు కర్మ ఆ రెండింటికి మధ్యలో మరిన్ని కర్మలు చేసుకుంటూ పరిస్థితి లేదు ఇక్కడ విజ్ఞానమయుడు యు ఆర్ విజ్ఞానమయ నేను తెలుసుకోవడం మీ స్వరూపం కానీ నేను దేహములకు మనస్సులకు పరిచ్ఛిన్నమై పరిమితుడనై ఉన్నాను అని అనుకుంటూ అదే అజ్ఞానం ఆ అజ్ఞానం చేత మీరు జీవుడను అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడైతే నేను జీవులను అనుకుంటారో అజ్ఞానం చేత అప్పుడు ఎదురుకుండా విశాలమైన జగత్తు నిలబడి ఉంటుంది జయంలాగా ఉంటుంది అంటే భయమును కలిగిస్తూ ఉంటుంది జగత్తును చూస్తే భయం లేదు భయం వేస్తుంది నేను ఏదో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నెంబర్ వన్ నుంచి సిక్స్ థర్టీకి వెళ్ళాను ఫైవ్ థర్టీకి వెళ్ళాననుకోండి ఆ గోదావరి ఎక్స్ప్రెస్ మరో ఎక్స్ప్రెస్ వచ్చి ఆ టైంలో వెళ్ళాననుకోండి అప్పుడు ఎలా ఉంటుంది అయ్యో ఇదేమిటో ఈ ప్రపంచంలో వచ్చి పట్టడం ఈ సంచి ఎవరైనా కొట్టేస్తాడేమో మనకి తోసేస్తాడేమో రైట్ ఎక్కగలుగుతామా ఎక్కలేమా అనే భయంలో పడుకుంటారు అలా ఉంటుంది కాబట్టి ఈ జగత్తును చూస్తే భయం వేస్తుంది నేను ఈ జగత్తులో భయం బతకగలనా నేను భయం వేస్తుంది అలా ఉంటుంది ఎంత విశాలంగా ఉంది మనల్ని నిందిస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఈ మహానగరములు ఉన్నాయి చూసారా హైదరాబాద్ వంటి మహానగరములు మీకు ఇల్లు వాటిని సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ ఉంటే మీరు విశ్రాంతిగా ఉండగలరు కానీ అవేమీ లేవు అనుకోండి ఈ మహానగరం మనం ఏం చేస్తుంది ముగేస్తుంది మంచిది తినేస్తుంది ఎవరు సర్వైవ్ కాలేదు మహానగరంలో ఎందుకంటే చాలా ఇంటర్సనల్ గా ఉంటాయి సిస్టమ్స్ ఎక్కడ దర్శనం చేయడం అనేది ఏమీ ఉండదు ఎవరి గురించి వాడికి అలాగ మహాప్రవాహంగా పోతూ ఉంటుంది వీడికి నడిచి ఓపిక లేకపోతే పుష్పాల మీద కూర్చుంటే మొత్తం ట్రాఫిక్ అంతా వీడి పక్కన వెళ్ళిపోతుంది విద్వేషాలను చూడటం మహానగరములు చాలా ఇండిఫరెంట్ ఇంకర్షనల్ క్రియల్ రూట్లెస్ అలా ఉంటాయి కాబట్టి జగత్తు ఆ విధంగా మనల్ని భయపెడుతూ ఉంటుంది ఆ జగత్తును సృష్టించిన వాడు ఒకడున్నాడు భయపడుతూ ఆ జగత్తును సృష్టించిన వాడు ఒకడున్నాడు జగత్తును మీరు సృష్టించారా మీరే సృష్టించారు మీరు సృష్టించారు మీరు సృష్టించలేదు అయితే వాడు ఎవరో సృష్టించుకుంటాడు వాడు ఈ భయములకు అతీతులే ఉంటారు వాడు దేవుడు వాడు ఆనంద స్వరూపుడు అని మీరు ఒక దేవుణ్ణి సెపరేట్ గా పెట్టుకుంటారు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చింది అవునండి మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు నేను నుంచి వచ్చాడు ఈ విజ్ఞానం నుంచి వచ్చాడండి వెస్ట్రాండ్ రస్సల్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు God created man in his image అప్పుడు వెస్ట్రాండ్ రస్సల్ అన్నాడు man created God in his image first and then God created man in his మొట్టమొదట దేవుణ్ణి మనిషి తన ఇమేజ్ లో క్రియేట్ చేసి ఇంకా ఆ ఇమేజ్ ఏమిటి నేను ఎప్పుడూ ఆనందం లేకుండా సతమతమవుతూ ఉంటాను జీవితంలో ఆనందం లేదు కాబట్టి దేవుడు ఏమవుతాడు ఆనంద ధను కలిగి ఉంటాడు ఆనందమయుడు అవుతాడు నాకు విజ్ఞానం ఉందో పిసరంత విజ్ఞానం నేను అభాగ్యుడను కాబట్టి దేవుడు ఏమవుతాడు సర్వజ్ఞుడు అవుతాడు నాకు భాగ్యం లేదు ఎప్పుడూ కరువే ఎప్పుడూ తక్కువే కాబట్టి దేవుడు ఏమవుతాడు అవుతాడు లక్ష్మీపతి అవుతాడు దృష్టిలో ఉండే సంపద కంటకి ప్రభువు అవుతాడు నాకు నాకు శక్తి లేదు నీరసపడి ఉన్నాను దేవుడు ఏమవుతాడు నింపుడు అవుతాడు నేను తక్కువ తెలుసుకున్న వాడిని అల్పజ్ఞుడను దేవుడు ఏమిటవుతాడు సర్వజ్ఞుడు అవుతాడు నేను మూలపడున్నాను దేవుడు ఏమవుతాడు అంతా వ్యాపించి ఉంటాడు అని వీడు ఇప్పుడు దేవుడు వీడిని తయారు చేశాడా వీడు దేవుడిని తయారు చేశాడా వీడే దేవుడిని తయారు చేశాడు కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసునా మీ చైతన్యం నుంచి వచ్చాడు మీ విజ్ఞానం నుంచి వచ్చాడు మరి నా విజ్ఞానం నుంచి వస్తే నాకెంత భిన్నంగా ఎందుకు కనపడుతున్నాడు మాయ తెలుసుకోలేకపోవడం అంటే మరి ఈ పాఠం ఇలాగే ఉంటుంది మీరు ఓపెన్ మైండ్తో వినాలి ఓ మహాపురుషుడు ఏమన్నాడంటే నేను అహమస్మి అనేది గుర్తు దేవుడు అనేది చెట్టు అని I am is the seed and God is the tree కాబట్టి దేవుడు అనే చెట్టు అహమస్మి అనే విత్తు నుంచి పుట్టింది తర్వాత ఇంకో మహాత్ముడు ఏమన్నాడంటే నేను విని ఆశ్చర్యపోయాను ఆయన ఏమన్నాడంటే నేను నేను అల్పుడను అల్పుడను అనుకుంటూ ఉంటాడు వీడు అనుకుంటూ ఉంటూ ఉండగా కొంత వివేకమును పొంది వివేకం అంటే దేహము మనస్సు ఇంద్రియములు వీటికంటే అతిరిస్తుడను నేను దాన్ని వివేకము అంటారు కొంత వివేకమును పొందిన వాడై నేను ఈ దేహము కాదు కదా అంతేకాదు దేహం యొక్క చావు పుట్టుకలు నావి కావు దేహం యొక్క దేశ పరిచ్ఛేదం దేహము దేశ పరిచ్ఛిన్నమై ఉంటుంది కదా ఆ దేశ పరిచ్ఛేదము నాకు లేదు మనస్సు యొక్క కాల పరిచ్ఛేదం మనస్సు అంటే కాలము లేదు దేహము అంటే దేశము మనస్సు అంటే కాలము ఆ కాల పరిచ్ఛేదము మనస్సు ముందు తప్ప నాకు లేదు నేను దేశకాల పరిచ్ఛేదములు అతీతులను కదా అని మీరు అత్యరువు పడుతూ తెలుసుకుంటారు ఎప్పుడైతే అత్యరువు పడుతూ తెలుసుకున్నాడో ఆ నేనే బ్రహ్మయ్యై ప్రకటమవుతుంది నేను వికసించి అవుతుంది విత్తు మర్రి గింజ మట్టిలో పడేస్తే ఎంత ఉంటుంది మర్రి గింజ పిసరంత ఉంటుంది దాన్ని మట్టిలో పడేస్తే అది మహావృక్షం అవుతుంది అలాగే అది నేను అనే విత్తు అది వికసించి జ్ఞానము చేత వికసించి మాయ చేత కుంచుకుపోయి ఉన్నది జ్ఞానము చేత అది ఎప్పుడైతే వికసిస్తుందో అదే దేవుడు అవుతుంది శరీనాథ్ వచ్చారు ఇలా రండి ఒక్కసారి నేను మళ్ళీ మర్చిపోతాను ఆయన శ్రీనాథ్ శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి కొన్ని పుస్తకాలు కావాల్సింది మళ్ళీ మర్చిపోయి నేను క్లాస్ ఇంటికి వెళ్ళిపోతానేమో కూడా ఇచ్చేస్తాను కనుక వీడే దేవుడు సెపరేట్ అని కల్పించుకుంటాడు అది వీడే కల్పించుకుంటాడు దేవుడికి లడ్డు అంటే ఇష్టం లడ్డు దేవుడికి ఇష్టం వీడికి ఇష్టం దేవుడికి పులిహార్ అంటే ఇష్టం పులిహార్ ఇప్పుడు పులిహార సౌత్ ఇండియాలో తప్ప ఇంకెక్కడా లేదు అటువంటి డిష్ సౌత్ ఇండియాలో తప్ప ఇంకెక్కడా లేదు మరి దేవుడు పులిహారంటే దేవుడు కూడా సౌత్ ఇండియా వాడు అయ్యి ఉండాలి ప్రిఫరబుల్ తమిళియన్ అయ్యి ఉండాలి అప్పుడు మాత్రమే పులిహారకే ఇస్తారు అలా ఉంటుంది ఇప్పుడు మీరు అమెరికా ఇటలీ వెళ్ళారనుకోండి అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ దేవుడికి పీజా ఇష్టము అని వాళ్ళు అందరూ ఎందుకో తెలుసిన వాళ్ళ ప్రార్థనలో దేవుడికి నైవేద్యం అనేది ఏమీ లేదు అలాంటి ప్రక్రియ లేదు వాళ్ళకి మీరు ఊహించండి దేవుడికి నైవేద్యం పెట్టడం అనే ప్రిన్సిపల్ వాళ్ళకి ఉందనుకోండి సపోజ్ అప్పుడు వాళ్ళు ఏం నైవేద్యం పెట్టింది వాళ్ళు పిజ్జా అండ్ కోక్ నైవేద్యం పెట్టింది ఎదన్న పురుష సస్య దేవత అలాంటి శ్రీరాముడు వాల్మీకి మహారామాయణంలో మనిషి ఏ ఆహారం తింటాడో వాడు ఆరాధించే దేవతలు కూడా అదే ఆహారాన్ని భక్షిస్తారు అని చెప్పారు ట్రైబల్ గాడ్ ఎలా ఉంటాడు ఒక ట్రైబల్ షేప్ లో ఉంటాడు ట్రైబల్ లక్షణాన్ని కలిగి ఉంటాడు బ్రాహ్మణుల దేవుడు విభూతి పెట్టుకుని వేదం చదువుకుంటూ ఉంటాడు నాలుగు ముఖాల నిండా వేద నాలుగు వేదాలు వల్లించుకుంటూ ఉంటాడు వేద క్షత్రియుల దేవుడు ఎలా ఉంటాడు కత్తి డాలు ఇవన్నీ పెట్టుకుని ఉంటాడు వైశ్యులు దేవుడు వైశ్యులకు దేవుడు ఉన్నాడు మీకు తెలుసో తెలియదు దేవత కన్యకా పరమేశ్వరి కన్యకా పరమ వాసవి పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి వైశ్యుల దేవుడు శూద్రుల దేవుడు ఉన్నాడు గ్రామదేవతలు కట్టెమైసమ్మ అలా ఆయా వర్ణాలను బట్టి ఆ దేవతలు వస్తారు సో కాబట్టి దేవుడు కూడా జీవుని యొక్క భావముల నుండి ప్రకటమైన వాస్తవానికి కుంచుకుంటే జీవుడు వికసిస్తే అజ్ఞానం చేత కుంచుకుంటే దేవుడు జ్ఞానం చేత వికసిస్తే దేవుడు కాబట్టి జీవుడు దేవుడు అనే భేదము కూడా అజ్ఞానము చేత కల్పించబడేది ఒకసారి జీవుడు దేవుడు అనే భేదాన్ని కల్పిస్తే జీవుని యొక్క సంసారాన్ని జీవుడు కల్పించుకుంటాడు దేవుడి యొక్క సృష్టిని దేవుడు కల్పించుకుంటాడు దేవ సృష్టి ఈశ్వర సృష్టి రెండు కలిస్తే సృష్టి అవుతుంది దేవ సృష్టి అంటే ఏమిటో తెలుసునండి నా ఇల్లు నా వాటిని నా భార్య నా పిల్లలు నా దేశం నా బ్యాంక్ అకౌంట్ నా కారు లేదంటే నా స్కూటరు నా నా డ్రస్సులు నా బంగారం నా వెండి నా బాగుమంది మా ఊరు నా కుల దైవం మరి ఇంకో కులం ఆ కులానికి దైవం నా కుల దైవం ఇది జీవుడు సృష్టిస్తుంది దేవుడి సృష్టి ఏమిటి పంచమహాభూతములతో నిండిన పృథివీ తేజో అదే పదే భూ భువ శువ ఈ లోకములన్నీ దేవుని సృష్టి ఈ దేవుని సృష్టి అంతా నిశ్చయే జగత్తంతా నిశ్చయే ఈ దేవ సృష్టి నిశ్చయే ఈశ్వర సృష్టి నిశ్చయే కానీ అది యథార్థమా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు తన సృష్టిని తాను చేసుకుంటాడు దేవుడు ఆయన సృష్టిని ఆయన చేసుకుంటాడు ఇంద్రుడు వరుణుడు అగ్ని భూలోకము భూమర్లోకము సువర్లోకము మొదలైన వాటిని ఆయన సృష్టించుకుంటాడు నా ఇల్లు రావాలి నా కంచం నా మంచం నా కూర్చం ఇత్యాదులను వీళ్ళు సృష్టించుకుంటాడు కాబట్టి ఇదంతా కూడా మహామాయ దీంట్లో ఏది యథార్థము కాదు ఆ శుద్ధ చైతన్యం ఒక్కటియే సత్యము ఆనందమయ విజ్ఞానమయం ఆనందమయుడు విజ్ఞానమయుడు అవు ఈశ్వర దేవతౌ ఈశ్వరుడు దేవుడు మాయయా అజ్ఞానం చే కల్పితం కల్పించబడిన వారు సాధ్యం సర్వం సర్వము ప్రకల్పితం కల్పించబడినది ఆ ప్రా కూడా సర్వస్ కోసం వేసిన ప్రా చిన్నప్పుడు మేము మోనోపొడి అనే ఆట ఆడేవాళ్ళం గురువులు ఊరో కూర్చున్నారు డబ్బులు పంచిపెట్టు డబ్బులు కాగితం డబ్బులు కుర్చీ వెయ్యి వెయ్యి ఐదు వందలు వంద ఒక్కొక్కరికి పదిహేను వేలు ముందు ఆట ఆడడానికి వెళ్ళి కూడా వీరికి పది వేలు వీరికి పది వేలు అక్కడ ఒక కాగితం లాగా ఉంటుంది గవ్వలతో కాగితం సిటీలో ఒకసారి న్యూయార్క్ వెయ్యి నేను న్యూయార్క్ కొనుక్కున్నాను వాడేమో పదార్థం వాడు కొనుక్కుంటాడు ఇందులో కొన్ని దేవుడి పేర్లు కూడా బారాయణతో కొనుక్కుంటున్నాడు ఢిల్లీ ఇంకో వాడు కొనుక్కున్నాడు నువ్వు కనుక నా ఊళ్ళో నేను కొనుక్కున్న ఊళ్ళోకి వస్తే నువ్వు వడ్డీ కట్టాలి వడ్డీలో అద్దె కట్టాలి ఆ డబ్బులు ఇచ్చించేటప్పుడు మారింది మేము చాలా సీరియస్గా అడిగాను నాకు గుర్తు